కరన్యాసాలు ఎలా ఉంటాయో దాని జపం ఎలా చెయ్యాలో దాని ధ్యానం ఎలా ఉంటుందో ఆ ధ్యానమునందు ఆ అధిష్టాన దేవతని మనోనేత్రంతో ఎలా దర్శనం చెయ్యాలో అవన్నీ నేర్పాడు నేర్పి విడిపాడు కొన్నాళ్ళు అయిపోయింది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఈమె ఋతుస్నాత అయింది ఋతుస్నాత సంతానమును పొందడానికి అర్హురా కాబట్టి ఆమె అంతఃపురంలో పైన నించుంది నించునుండగా సూర్యోదయం అవుతుంది సూర్యోదయం అవుతుండగా బాలభానుడు బింబం కనపడింది బాలభానుడి బింబం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎర్రటి బింబం చాలా అందంగా ఉంటుంది కొద్ది నిమిషాల్లో ఇక మాంసనేత్రంతో చూడలేము దుర్నిరీక్షుడైపోతాడు ఆ బింబం వంక చూసి ఆమె చూసి అబ్బా ఎంత బాగుందో సూర్యబింబం సంస్కృత భారతానికి ఆంధ్ర భారతానికి కొద్దిగా తేడా ఉంది ఇక్కడ కర్మచరణ ఘట్టాల్లో ఎంత బాగుందో ఈ బింబం ఈ బింబంలో ఉన్నటువంటి స్వామి ఎంత బాగుంటాడో అనుకుంది అనగానే ఆయన దర్శనమిచ్చాడు ఆయన సహజ కవచ కుండలములతో ఉన్నాడు బంగారు ఛాయలో మెరిసిపోతున్నాడు మెరిసిపోతున్నటువంటి సూర్యనారాయణ మూర్తిని చూసింది కన్య కదు కన్య అన్న మాటకు అర్థం ఏంటంటే కోరికలు పుట్టే పిల్ల అందుకే తండ్రి అన్నల రక్షణలో ఉంచుతారు కారణం ఏంటంటే పాపం అమాయకత్వం తెలియదు దాన్ని ఆసరా చేసుకుని ఎవడో దుర్వినియోగం చేయకూడదని కాబట్టి ఆ పిల్ల ఏం చేసిందంటే చూసి అబ్బా నాకు ఇలాంటి కొడుకుంటే అనుకుంది ఆయన గభాల్లో వచ్చేసాడు పైగా ఏం చేసింది దుర్వాసో మహర్షి మంత్రం ఇచ్చారుగా అని మనస్సులో అనుకుని ఇలాంటి కొడుకుంటే అనుకుని నాకు మహర్షి మంత్రం ఇచ్చి నువ్వు ఎవరిని పిలిస్తే వాళ్ళు వచ్చి నీ కోరిక తీరుస్తాడు అన్నాడు కదా మంత్రం పనిచేస్తోందా చూడాలనుకుంది చెయ్యకూడని ప్రయోగాలు అక్కర్లేని పని అది గబుక్కుని మంత్రాన్ని చేసింది చేసేటప్పటికి వచ్చేసాడు ఆయన వచ్చేసి ఎదురుగుండా నిలబడ్డాడు నిలబడి కుంతి నువ్వు నన్ను ఏ కోరికతో పిలిచావో ఆ కోరిక నీకు అనుగ్రహిస్తానన్నాడు అడిగిపోయి ఎందుకని ఆమె కన్య ఆయన అనుగ్రహిస్తానంటున్నది పుత్రుణ్ణి ఎలా చెల్లుతుంది ఇంతకుముందు మంత్రం చేతిలో ఉంది కదానని బాలభానుణ్ణి చూసి కన్యాచాపల్యం కోరరాని కోరిక మనసులో కదిలింది వచ్చేశాడు దేవత ఇప్పుడు సంశయంలో పడిపోయింది పడిపోయి ఆయనతో అంది కార్యమొక్కటియును లేదు కౌతుకమున నేను మంత్రంబు నుడివితి ఇంతమాత్ర చేసి నీకు ఇచ్చటికి విచ్చేయనేలా తివిరి అరుగుము గ్రమ్మర దేవ నీవు నేను కౌతుకమున ఏదో కుతూహలంతో మంత్రం పనిచేస్తుందా అని చేసేసానంతే తప్ప నాకేం పని లేదు ఉత్తినే రమ్మన్నానంతే నిజంగా అలా రమ్మందా ఉత్తిని చూద్దాం అసలు వస్తాడేమో అని ఉంటే ఇంకోలా ఉండేది పిలిచినప్పుడు నాకు ఇలాంటి కొడుకుంటే అన్న భావన కలిగింది అందుకని ఇప్పుడు ఆయన ఎదురుగుండా నిలబడ్డాడు వచ్చి ఏమీ పని లేదు ఇప్పుడు ధర్మ సంకటం వచ్చింది అమ్మో కొడుకు పుడితే కన్యని ప్రమాదం కాదు జీవితం ఏమైపోతుంది తన జీవితం కాదు పుట్టింటి వారు ఏమైపోతారు పెళ్ళి ఏమైపోతుంది భయపడిపోయి ఏమీ పని లేదండి ఇది కన్యాచాపల్యం వెళ్ళిపో ఆయన అన్నాడు నీవు ఏ కోరికతో నన్ను పిలిచావో నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వు ఏ కోరికతో పిలిచావో నీ మనసుకి తెలుసు మంత్రానికి లొంగి వచ్చిన నాకు తెలుసు ఇప్పుడు నేను ఏ కోరిక కోరావో ఆ కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు ఎందుకంటే నువ్వు మంత్రానుష్ఠానం చేసావు కాబట్టి ఇచ్చి వెళ్ళాలి ఆ కోరిక నా ధర్మం అది దేవతగా కాబట్టి నేను ఇచ్చి చెయ్యాలి ఒకవేళ కుదరదంటావా పరిపక్వత లేని నీకు అటువంటి మంత్రం ఇచ్చిన అవమానించినందుకు నీ గురువైన దుర్వాసుణ్ణి ఇప్పుడే బూది కుప్ప చేస్తాను రెండు ఇంత అపరపక్వత కలిగినటువంటి పిల్లకి దుర్వాసుడు ఏ వరం ఇస్తాడో అని చూసుకోకుండా ఆయన సేవలో పెట్టినందుకు నీ తల్లిదండ్రుల్ని బూడిద చేస్తా మూడు యోగ్యత లేకుండా నీ శీలాన్ని నడవడిని అనుసూ అను అనుశీలించకుండా ఇచ్చాడు కాబట్టి నువ్వు నవ్వుల పాలైపోతావు ఎందుకంటే వీళ్ళందరూ బూది కుప్పయ్యాక కారణాన్ని లోకం వెతుకుతుంది అప్పుడు నువ్వే అని తెలుస్తుంది నవ్వుల పాలవుతావు కాబట్టి చూసుకో నీకు నేను దివ్య దృష్టినిస్తున్నాను ఎందుకంత కోప్పడుతున్నాను అనుకుంటున్నావేమో నేనిచ్చిన దివ్య దృష్టితో ఆకాశం వంక చూడన్నాడు చూసింది ఆవిడ మనసులో ఒక కోరికతో ఒక కన్య పిలిచి వచ్చినటువంటి దేవతని తిరిగి పో అంటున్న మాట విని దేవతలు నవ్వుతున్నారు ఇంద్రాది దేవతలు పిచ్చాడు వెళ్ళాడు మంత్రంతో పిలిస్తే నాకు పనేం లేదు పొమ్మంటోంది వేడుకుంటున్నాడు ఎదురుగుండా నిలబడి నేను నువ్వు అడిగిన వరం ఇచ్చి వెళ్ళాలి నా ధర్మం అని చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది సూర్యుడికి అని నవ్వుతున్నారు చూడన్నాడు సూర్యుడిచ్చిన దివ్య దృష్టితో చూసింది పెద్ద సంకటంలో పడిపోయింది ఇప్పుడు కానీ గురువుగారి కోసం తల్లిదండ్రుల కోసం తన జీవితం కోసం సరే నేను కోరుకున్నది కటాక్షించు అందా కొడుకు పుడతాడు అనలేదా ఉపద్రవం వస్తుంది నిర్ణయించగలిగినంత పరిణత లేదు ఎవరినైనా సంప్రదించగలదా సమయం లేదు అవకాశం లేదు ఎదురుగుండానా దుర్నిరీక్షుడైన సూర్యనారాయణమూర్తి నిలబడున్నాడు ఆమె ఈ మాటకి మిక్కుటమైనటువంటి సిగ్గుపడిపోయింది సిగ్గుపడిపోయి దుర్వాసో మహర్షి ఇచ్చిన మంత్రము ఎంత శక్తివంతమో నిరూపణమైపోయింది ఆమె జీవితంలో ఇప్పుడండి నను నిచ్చటకున్ కర్తలు జననియు జనకుండు కాక చనునే నాకున్ వనితాధర్మము విడువగా అనగా ఇట్లైన వంశహానియు కాదే ఒక ఆడపిల్ల బిడ్డని కన్నది అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఆమె తల్లిదండ్రులు పెద్దలు అంగీకరించి ఎవరికిచ్చి వివాహం చేశారో ఆ పురుషుని వలన సంతానం కన్ననాడు సంతోషంగా చంకనెత్తుకుని తిరుగుతుంది ఈ పూర్వాంగం లేదు నాకు ఇప్పుడు నువ్వు సంతానాన్ని ఇస్తానంటున్నావు ఈ సంతానం నా ప్రతిష్టకి కారణం కదా తెలిసి తెలియని ఆడపిల్లని పిలిచాను అంతేకాని ఇంత ధర్మ సంకటం ఉంటుందని నాకు తెలియదు కాబట్టి నువ్వు నాకు బిడ్డనివ్వడం నాకు అనుగ్రహమా శాపమా ఎందుకు నాకు బిడ్డ అని ఆమె అంది మంత్రబలమిరుంగ మది కోరితి మది కోరి తప్పు చేసితి మహాత్మా దీని జట్టగాగా అవధరింపు కెట్టులైన నా బాల్యంబు కరుణ సైపవలయు కమలమిత్ర తప్పు చేయకూడని పని చేశాను ఒక మంత్రం యొక్క శక్తిని తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చేద్దామని చేసేసాను అలా చేయకూడదు ఇచ్చినవాడు మహర్షి ఎంతో చేశాను ఖచ్చితంగా తప్పేడు కాబట్టి నేను క్షమార్పణ వేడుకుంటున్నాను నన్ను క్షమించు నిన్ను పిలిచినందుకు క్షమించి నువ్వు వెళ్ళిపో నాకు సంతానం వద్దు నన్ను అనుగ్రహించు అంది అని ఆయనతో ముదముదలిర్ప బంధుజనముల్ గురువర్గము కూడి రూఢి నొప్పిదముగ ధర్మ మార్గమున పెండిలిసేయగ పిమ్మటం సమున్ మదరసకేళి లీలకు క్రమంబునగాక కులంబు శీలమున్ మొదలి వధూజనంబులకు వచ్చున ఇమ్మయి వెట్క సల్పగన్ లోకంలో ఆడపిల్లకి సంతానం కలగడానికి సంతానం కలగడానికి యోగ్యమైన శృంగార కేళి ఎప్పుడు అర్హత కలుగుతుంది అంటే పెద్దలైనటువంటి వారు ఆమె ఏ పురుషుని పక్కన కూర్చోవాలో విచారణ చెయ్యాలి ఆమె ఈయన పక్కకి చేరవచ్చు అని నిర్ణయం చెయ్యవలసిన వాళ్ళు పెద్దలు వాళ్ళ నిర్ణయం లేకుండా చేరిపోతే ఖచ్చితంగా అది జీవితంలో ఇడుగులు చూపించి తీరుతుంది కష్టాలు ఇచ్చి తీరుతుంది అది కాబట్టి నా తండ్రి నా తల్లి నా పెద్దలు నిర్ణయం చేసిన తరువాత నేను ఒక పురుషుని పక్కకి చేరి అతనితో అప్పుడు శృంగారకేళి జరపాలి అది ధర్మశాస్త్రం దాని వలన బిడ్డల్ని కనాలి తప్ప నా తల్లి నా తండ్రి నా బంధువులు నిర్ణయించకుండానే నేనే స్వతంత్రంగా నిన్ను పిలిచి సంతానం కన్నవంటే నిన్ను నేను పతిగా పొందినట్టు అప్పుడు దాని ఎందు శృంగారకెళ్ళి అంతర్భాగం అయిపోయింది అప్పుడు నేను ఇంకొకరికి ఎలా భార్యనవుతాను నా కన్యాత్వం పోయిందిగా నేను కన్యని కాను కన్యని కాని దానిని వేరొక వేరొక పురుషుణ్ణి చేపడితే ఆయన్ని మోసం చేసినట్టు ధర్మాత్ముడైతే పసిగట్టేస్తాడు తన తపోబలం చేత శిపిస్తాడు పైగా అసలు నాకు చెల్లదు ఇక కుదరదు కాబట్టి లోకంలో నేను వివాహపూర్వ శృంగారం వివాహపూర్వ శృంగారానికి పాల్పడినట్టు ఈ దేశంలో పలికి మాలిన వాళ్ళు దాన్ని సమర్థించచ్చేమో కానీ ఈ దేశంలో శాస్త్రాలు ఖండించి చెప్పే వివాహపూర్వ శృంగారము అత్యంత ప్రమాదం ఎవరికి అంటే ఆడపిల్లకే మగపిల్లవాడికి కాదు ఎందుకో తెలుసా వాడు ఒడ్డున పడిపోతాడు వాడు వెళ్ళిపోతాడు వాడి సొమ్మేం పోయింది ఆడపిల్ల జీవితం అలా గట్టెక్కదు అత్యంత ప్రమాదకరము అందుకే తండ్రి అన్నలు యొక్క పర్యవేక్షణలో ఉంచారు కన్యాచాపల్యము ప్రమాదము తీసుకురాకూడదు తప్ప ఆమె స్వాతంత్రాన్ని ఏదో తగ్గించేసి పాడు చేసేసి ఆమె చేతకాని దానిగా నిలబెట్టాలని కానీ కాదు ఆమెని రక్షించాలని ఆమె ప్రయోజకురాలు కావాలని ఒక్కసారి భర్త అధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత కన్నెత్తి చూసేవాడు ఉండడు ఆమె ఇల్లాలైపోయాక అప్పటి వరకు ఆమెని రెక్కల కింద పెట్టుకుని చూసుకుంటారు కుటుంబంలో అందుకే వివాహపూర్వ శృంగారం ప్రమాదం నువ్వు బిడ్డనిస్తానంటున్నావు బిడ్డ జనించడం అన్నది ఎప్పుడు జరుగుతుంది బిడ్డ నాకున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటి వివాహత్పూర్వ శృంగారం ఉందనా కాదా గుర్తు వివాహత్పూర్వ శృంగారము శాస్త్రబద్ధము కావాలి ఎప్పుడు శాస్త్రబద్ధము పెద్దలు నిర్ణయించిన పురుషుడి పక్కన కూర్చుంటేనే పెద్దలు నిర్ణయించని పురుషుడి పక్కన కూర్చోవడం ధర్మశాస్త్రోల్లంఘనమే కాబట్టి దానికి పరిహారం ఉంటుంది ఖచ్చితంగా ఉంటాయి ఇబ్బందులు దానికి తగిన కష్టాలు వచ్చి తీరుతాయి భరించవలసిందే అప్పుడు ఇంకా కాబట్టి నేను అలా చెయ్యకూడదు కదా కన్యాశృంగారం ఎలా కుదురుతుంది ఎంత ధర్మం మాట్లాడుతోందో చూడండి ఇది చాపల్యం కలగకముందు ఉండాలి ఆడపిల్లకి బాల్ బాల్య చాపల్యం అని ఎలా అంటామో కన్యా అన్న మాటకున్న అర్థాల్లో అదొకటి కోరికలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి అవి తెలిసి తెలియనితనం చేత శాస్త్రం తెలియకపోవడం చేత అందుకని రక్షించే వాళ్ళు ఉండాలి అందుకుని రక్షకత్వం పెడతారు పక్కన తల్లి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఆమెని కాపు కాసుకుంటుంటారు ఆమె అమాయకత్వం చేత ఆమె బలైపోకూడదని కాబట్టి వివాహపూర్వ శృంగారం ఎలా కుదురుతుంది బిడ్డడు పక్కనుంటే నేను మూడు లోకములలో అందగత్తెని కావచ్చు ఇంతకు ముందు కుంతిభోజుడు ఏం చెప్పాడో అవన్నీ పోతాయి ఒక్క పని వల్ల ఇన్ని నశించిపోతాయి లోకం అంగీకరించడం కాబట్టి నేను వద్దంటున్నాను ఇది ఎలా చెల్లుతుంది నువ్వు ధర్మాత్ముడివి నీకు తెలియని ధర్మమే ఉంది అందుకని నాకొద్దు అని ఆమె అంటే సూర్యనారాయణమూర్తి ఒకలా ఆలోచించారు ఆయన అన్నారు నా ధర్మం నాకు పోకూడదు నీ ధర్మం నీకు పోకూడదు నీ యొక్క కోరిక ఏమిటి వివాహపూర్వ శృంగారము ఉండకూడదని నా ధర్మం ఏమిటి మంత్రం పెట్టి పిలిచావు కాబట్టి నేను నువ్వు కోరుకున్న కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు కాబట్టి నేను సంతానం ఇవ్వాలి నువ్వు వివాహపూర్వం శృంగారం అనుభవించావన్న విషయం లోకానికి తెలియకూడదు అంతే కదా నువ్వు అన్న మాటలోనే నీ మనసులోని కోరిక మళ్ళీ వ్యక్తమైందన్నాడు అందుకని నీ కన్యాత్వం పోదు వరం ఇస్తున్నాను నువ్వు కన్యగానే ఉంటావు దేవతలు సంతానాన్ని ఇచ్చేటప్పుడు సంస్కృత భారతంలో నాభీస్పర్శ చేశాడంతే ఆయన ఎందుకంటే నాభీ సంబంధం కదా బిడ్డ అందుకని బొడ్డుని ముట్టుకున్నాడంతే దేవతలు సంకల్పం చేత కూడా అనుగ్రహిస్తారు కాబట్టి నేను సంతానాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నాను అని నువ్వు గర్భిణి అవుతున్నావు నా తేజస్సుతో కుమారుడు జన్మిస్తున్నాడని అనుగ్రహించి వెళ్ళి వెళ్ళిపోయిన కారణం చేత గర్భవతి అయింది కానీ ఆమె లోకానికి మాత్రం గర్భవతని తెలియదు ఎందుకని ఆమె తలోదరిగానే ఉంటుంది తలోదరి అంటే లోపలికి వెళ్ళిన కడుపుతో ఉంటుంది గర్భిం గర్భం ధరిస్తే గర్భం ముందుకు వస్తుంది లోక విరుద్ధంగా ఆమె కన్యగా కడుపు ఎలా ఉండేదో అలాగే ఉండిపోయింది ఆమె నిండు చూలాలైనా కూడా సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేత ఎవ్వరికీ తెలియదు ఒక్క వృద్ధ దాది యొక్క కుమార్తెకి మాత్రమే తెలుసు ఆమె గర్భిణి అని ఆమెకి ప్రసవ సమయం ఆసన్నమైంది ఈమె సహాయం చేసింది పిల్లవాడు పుట్టాడు ఒక మొగ్గ పువ్వుగా విచ్చుకున్న తరువాత అందులో సౌరభం ఎంత సహజంగా వచ్చేస్తుందో కన్యనై బిడ్డణ్ణి కన్నానా ఇల్లాలినై బిడ్డణ్ణి కన్నానా అన్న దాంతో తల్లితనానికి సంబంధం లేదు పాలు చేకునకు నా బిడ్డడు అని చూసుకుంది బంగారు కాంతితో వెలిగిపోతున్నాడు బాలసూర్య బింబల్ల సహజ కవచ కుండలాలతో ఆనాడు తాను సూర్యుడిని ఎలా చూసిందో అలాగే ఉన్నాడు వాడిని చూసి వదలలేకపోయింది అబ్బా సహజ కవచ కుండలాలతో బిడ్డడు లేడు లోకంలో ఇటువంటి బిడ్డడికి తల్లిని కానీ వివాహపూర్వ శృంగారం పిల్లవాణ్ణి చూస్తే లోకం శంకిస్తుంది కాబట్టి వీడిని పెంచలేను తల్లిగా ఉంచుకోలేను వదలలేను ఎవరికీ చెప్పలేను మూడే మార్గాలు ఒకటి బిడ్డండి వదిలిపెట్టలేక చచ్చిపోవడం రెండు బిడ్డండి చంపడం మూడు బిడ్డను వదిలేయడం మూడిటిలో ఏం చేయాలి మూడిటిలో ఏది చేసినా శాస్త్ర విరుద్ధం మూడిటిలో ఏది చేసినా కొన్ని కోట్ల జన్మలకి సరిపోయినంత పాపం మూట కట్టుకోవాలి ఎంతమంది పాడయ్యారు ఇవి ఆలోచించవలసిన అవసరం ఇప్పుడు పురుషుడికి ఏమైనా ఉందా అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పడం శాస్త్రాలు ఏదైనా మాట్లాడాయి అంటే ఏదో ఎవరినో తక్కువ చేసి మాట్లాడాలని కాదు సహజంగా లోకంలో ఎవరికి ఈ ఒక్కొక్క ఉపాధికి ఉండే బలహీనత ఉపాధికి ఉంటుంది ఒక ఉపాధికి ఉండే బలం ఒక ఉపాధికి ఉంటుంది తప్ప హేతువుని మరిచి మాట్లాడడం యథార్థాన్ని విడిచిపెట్టి మాట్లాడడం అర్థరహితమైన విషయం అమాయకుల జీవితాలతో చెలగాటమాట ఉన్న యథార్థమైన విషయాన్ని మాట్లాడడమే బాగుంటుంది తప్ప సూర్యనారాయణమూర్తి కదా అని నేను ఈ మాట మాట్లాడకపోతే మహాభారతంలో కుంతి జీవితంలోంచి ఏమి వ్యాసుడు అందిద్దాం అనుకుంటున్నాడు అన్నది అందించడంలో నేను పొరపాటు పడతాను కాబట్టి ఆ మాట నేను అనకుండా ఉండను పురుషుడు కాబట్టి సూర్యుడు ఆలోచించడు ఇప్పుడు ఆయనకి సంబంధం లేదు ఆయన ధర్మం అయిపోయింది ఆయనకి ఆలోచించవలసింది ఎవరు ఈమె ఈమె ఏం చేసినా పాపం ఎవరిది ఈమెదే కాబట్టి బిడ్డను ఉంచుకోలేకపోయింది ఎందుకని కన్న తల్లిదండ్రుల్ని తిడతారు పెంచుకున్న తల్లిదండ్రుల్ని తిడతారు మంత్రం ఇచ్చిన గురువుని తిడతారు బిడ్డనిచ్చిన సూర్యనారాయణమూర్తిని తిడతారు ఒళ్ళు మరిచి ప్రవర్తించావని తన్ని తిడతారు ఆ పిల్లాన్ని చూసి పది మంది నవ్వుతారు సహజ కవచ కుండలాలతో పుట్టి పది మందిలో నవ్వుల పాలయ్యే కన్నా వీడెవరో తెలియని అనామకుడైపోవాలని పెట్టె ఒకటి తెప్పించి దాని నిండా సుగంధ ద్రవ్యాలు మెత్తటి పాంపు ఏర్పాటు చేసి నవ్వుతున్నటువంటి బొద్దుగా ఉన్న పిల్లవాడు కిలకిలా నవ్వుతుంటే ఆ పిల్లవాడిని మందసంలో పెట్టి పెట్టె మూసేసి ఒక పడవలో పెట్టి ఆ పడవని తీసుకుని వెళ్ళి అశ్వనది ప్రవాహం మంచి వేగంగా ఉన్న చోట విడిచిపెట్టేసి విడిచిపెట్టేస్తూ ఆ పిల్లవాడిని చూసి ఎంత ఏడ్చిందో మహా ఆవిడంది ఏ పుణ్యసతికి ఎక్కడ ఎక్కడబడియదో ఏ నిరుంగ ఏ పుణ్యరాలుకో ఇప్పుడు నిను పుత్రుగా గాంచుటకు మేలికలను గాంచు లలిబాంసుకేళి నల్లన నడయాడుచు అవ్యక్త మధుర వాక్యామృతంబు వీనుల కురియుచు వెడల వెడదకన్నుల పిన్న నవ్వును శుభలక్షణములు నమరా తేజరిల్లు నిన్ను తెరవ ఎవ్వత యొక్కో అడర గృచ్చి ఉరమునందు చేర్చి వేట్క మిగుల వేనవేల భంగుల కొని ఆడి నగుచు ముద్దులాడ కొడక ఓరి కొడక నువ్వు పెరిగి పెద్దవాడి అవుతుంటే నువ్వు బోషి నోటితో నవ్వుతుంటే నిన్ను ఎత్తుకుని తిప్పుతూ నీకు పాలిస్తూ నువ్వు మట్టిలో ఆడుకుంటూ బుడిబుడి నడకలు నడుస్తూ నువ్వు కింద పడిపోతూ అమ్మా నా వంక చూస్తే నేను పరిగెత్తుకొచ్చి నిన్ను ఎత్తుకుంటే మా అమ్మ నన్ను ఎత్తుకుందని నువ్వు మురిసిపోయి ధైర్యంగా కూర్చుంటే నీ తల మీద చెయ్యి వేసి నేను భుజం మీద వేసుకుని జో కొడితే నువ్వు పొంగిపోతే నిన్ను చూసుకుని నేను మురిసిపోవాలి అవ్యక్త మధురం అంటే అది మాట కాదు కానీ దానికి అర్థం లేదు అయినా నువ్వు నీ భావనని అవ్యక్తమధురమైన మాటలతో వ్యక్తం చేస్తుంటే అమ్మ కొద్దిగా వాడికి తెలుస్తుంది ఈవిడ మా అమ్మ అని తెలుస్తుంది అమ్మ వచ్చి ఇలా నించుందనుకోండి వాడు కాళ్ళు చేతులు గబగబ గబగబ కదిపేసి ఇంత పోసినోరు తెరిచేసి నవ్వేసి ఇలా కొట్టేసుకుని ఉంగా అంటాడు ఏ నానా అని ఇలా ఎత్తుకునేటప్పటికి పొంగిపోయి అమ్మ మెడ ఇలా పట్టేసుకుంటాడు ఇలా కొంగు పట్టేసుకుంటాడు అమ్మ ఎంత పొంగిపోతుందో ఆ ధనులు విని తన పట్ల ఆవిష్కరించినటువంటి ప్రేమ ఒక నాయనమ్మ ఎంత పొంగిపోతుందో ఒక తాత ఒక అమ్మమ్మ ఒక తాతయ్య ఒక మేనమామ ఎంత పొంగిపోతారో ఆ బిడ్డడు గుర్తుపట్టి అవ్యక్త మధురధ్వనులు చేస్తుంటే నాకు లేదా అదృష్టం ఏ తల్లికో దొరుకుతావు ఆవిడికి నందనుడవయ్యావు అది ఆవిడ మాటల అర్థం నందన శబ్దం ఆనందకారకం పిల్లవాడు ఏడవడం తల్లికి ఆనందం లోకంలో ఎవరు ఏడిచినా ఆనందం కాదు పుట్టిన బిడ్డవాడు ఏడవకపోతే తల్లికి శోక కావట అదేంటి పిల్లాడి ఏడిపే వినలేదు ఏమైపోయాడు ఉన్నాడా ఉన్నాడా ఉన్నాడా అని పది మందిని అడుగుతుంది అదే క్యారమని ఏడిచాడు అనుకోండి తను పడిన ఇంత కష్టం మర్చిపోతుంది ఆ బిడ్డ పుట్టాడు ఏడుపులో కూడా తల్లిని సంతోష పెట్టబలిగి పెట్టగలిగిన వాడు కాబట్టి బిడ్డడికి నందరుడని పేరు కొడుక్కి నాకు నందరుడివి కాలేదు నువ్వు నా దురదృష్టం మంత్రశక్తితో సూర్యనారాయణుని వలన పొందాను కానీ నాకు శోకమునకు కారకం అయ్యావు ఎవరికో నందనుడివి కాబోతున్నావు ఏ రా కొడకా అందావిడ ఏమి రానా దురదృష్టం నీది కాదు తప్పు నాది ఎలా నిన్ను పొందాలో అలా పొందలేదు ఇది ధర్మరాజు గారు భీముడు అర్జునుడి విషయంలో అన్వయం కాలేదు ఎందుకని భర్త అనుమతితో పొందింది దేవతల వలన సంతానం కాబట్టి వాళ్ళు తన కొడుకులు అని చెప్పింది చెప్పలేకపోయింది నా కొడుకు అని చెప్పలేకపోయింది పది మందిలో కనుక మాటుబడుటెన్నడు గల్గునే నిన్ను నెమ్మినే గనియత కాక ఇంకా కొంత ఒక కాలమున కొందైనందనూజ నీ వినుత శరీరభావమును వీనుల సన్మణి కుండలంబులున్ ఘనతర వజ్రవర్మము నేర్చుని ఎక్కడో చిన్న కొడిగడుతున్న దీపం మిణి మిణుకు మిణుకుమన్నట్టుగా ఓ మాట అంది కొడక లోకంలో తప్పిపోయిన బిడ్డల్ని తల్లిదండ్రులు పోల్చుకోవడంలో కష్టపడతారేమో కానీ నిన్ను మాత్రం నేను ఏదో ఒక రోజున తప్పకుండా గుర్తుపట్టి సంతోషాన్ని పొందుతాను ఎలా గుర్తుపడతానంటావా నీకు సహజ కవచ కుండలాలు ఉన్నాయి ఈ సహజ కవచ కుండలాలున్న వాడివి ఈ పృథివీ మండలం మొత్తం మీద నువ్వే కాబట్టి నువ్వు గొప్ప పరాక్రమవంతుడవుతావు ఎందరో వీరుల్ని తెగటారుస్తావు నిన్ను చూసి ఎందరో స్త్రీలు మోహిస్తారు అప్పుడు ఆయన ఎవరు అన్నప్పుడు నువ్వు ఏ పేరుతో ఉన్నా ఆయనకి సహజ కవచకుండలాలు ఉన్నాయిట అన్ననాడు నిన్ను చూసుకుని మురిసిపోతాడు కాబట్టి నువ్వు నా కొడుకు అని గుర్తుపట్టడానికి నాకు ఇబ్బంది లేదు అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలరా అలా నువ్వు నా కొడుకని నేను గుర్తుపట్టడానికి ఏ అభ్యంతరం లేదు ఈ రెండిటితోనే గుర్తుపడతా ఎప్పుడైనా పిచ్చి తల్లి ఆ గుర్తుపట్టడం కూడా ఎడవడానికే పనికొస్తుందని గుర్తుపట్టలేకపోయింది వివాహపూర్వ శృంగారము జీవితాంతము ఏడుపునకే కారణమవుతుంది తప్ప అది సుఖమునకు సంతోషమునకు కారణము కాదు ఈ దేశంలో చెల్లదు భారతం చదివిన వాళ్ళైతే సంస్కృతి తెలిసిన వాళ్ళైతే చెల్లుతాయన్న మాటలు చెప్పారు కాబట్టి ఆమె ఎంతో బాధపడి ఆ పిల్లవాణ్ణి మందసంలో పెట్టి పడవలో పెట్టి ఆ పడవని బాగా ప్రవాహ వేగం కలిగినటువంటి అశ్వనది ఎందు విడిచిపెట్టేసింది ఆ పడవ ఆ మందసంతో కలిసి చర్మణ్వతి నదిలోకి వెళ్ళిపోయింది ఆ చర్మణ్వతి నదిలోంచి యమునా నదిలోకి వెళ్ళిపోయింది యమునా నదిలోంచి గంగా నదిలోకి వెళ్ళిపోయింది గంగా నదిలో పెద్ద వేగం లేని చోట ఒక చోట పడవ ఆగింది అక్కడికి ధృతరాష్ట్రుని యొక్క స్నేహితుడైనటువంటి సూతుడు వచ్చి జలక్రీడలు ఆడుతున్నాడు జలక్రీడలు ఆడుతుండగా ఎదురుగుండా ఒక పడవ పడవలో మందసం కనపడ్డాయి ఏమిట్రా పడవ ఎదురుగుండా అలా ఉంది అందులో మందసం ఉంది చూడండి అన్నాడు చుట్టూ ఉన్న వాళ్ళు వెళ్ళి మందసాన్ని మూత తీసి చూశారు అపర సూర్య భగవానుడా అన్నట్లుగా ప్రకాశిస్తున్నటువంటి పిల్లవాడు కవచకుండలాలతో ఉన్నాడు ఏమండి మరి అన్నాళ్ళు ఆ పిల్లాడికి పాలెక్కడివి ఎలా బతికాడంటారేమో పరమేశ్వర నిర్ణయాలు అలా ఉంటాయి నేను మొన్ననే ఎక్కడో చదివాను ఒక పసి పిల్లవాణ్ణి అప్పుడే పుట్టినటువంటి పసి గుడ్డుని ఎవరో తీసుకెళ్ళి ముళ్ళకంపలో పడేసి నాలుగు తాటాకులు మూత పెట్టి వెళ్ళిపోయారు ఎన్నో గుడ్ల గూబలు ఆ పిల్లవాడిని తినేయడం కోసం వచ్చి ఆ తాటాకుల్లోకి వెళ్ళి ఎలా తినాలో తెలియక ఎగురుతూనే ఉన్నాయి అరుస్తూ ఏదో శమ ఉందేమో అని భయపడి అటుగా పెడుతున్న వాళ్ళు ఎవరో చూడలేదు మూడు రోజులు ఏడిచాడు ఆ పిల్లాడు మూడో రోజున వింది ఎవరో ఒక ఆవిడే అని ధైర్యం చేసి వచ్చి గుడ్లగూబల్ని తరివి తాటాకులు తీశారు మూడు రోజుల తర్వాత కూడా పిల్లాడు బతికే ఉన్నాడు ఆ పిల్లవాడిని తీసుకెళ్లి హాస్పిటల్లో చేశారు చేర్చారు అని నేను పేపర్లో చదివాను వాడే కారణ జన్ముడు ఎందుకు పుట్టాడు కాబట్టి కర్ణుడు బతికాడు అంటే దైవ సంఘటన ఈశ్వర కృప అంతటి తేజోమూర్తి ఎందుకు శరీరాన్ని విడిచిపెడతాడు సూర్యానుగ్రహం కలిగిన బిడ్డడు కాబట్టి ఆ పిల్లవాడిని చూశాడు సూతుడు ఆయనకి సంతానం లేదు ఇది భగవంతుడే ఇచ్చిన సంతానమని ఎత్తుకుని గబగబా ఇంటికెళ్ళి భార్య రాధని పిలిచాడు రాధ మనకి పరమేశ్వరుడు కృప చేశాడు లేకపోతే గంగానది ఏమిటి గంగానదిలో స్నానం ఏమిటి స్నానం చేస్తుంటే పడవ ఏమిటి పడవలో మందసం ఏమిటి మందసంలో బిడ్డ ఏమిటి ఎవరి బిడ్డడో తెలియదు మన కోసమే పుట్టాడు పైగా సహజ కవచ కుండలములు ఉన్నాయి పిల్లాడికి కాబట్టి ఇవాళ నుంచి ఈ పిల్లవాడిని మనమే పెంచుకుందాం కర్ణములకు కుండలములతో పుట్టాడు కాబట్టి కర్ణుడు అని పేరుంచుతున్నానన్నాడు నామకరణం చేసేటప్పుడు బ్రాహ్మణులు అడిగారు తండ్రిని ఏ పేరు ఉంచుతావని అడిగారు కర్ణ అన్నాడు వాళ్ళు అన్నారు మేము కూడా ఓ పేరు పెడుతున్నాం ఈ పిల్లాడికి నామకరణం తండ్రి చెప్తాడు తాతగారిది అధికారం అసలు తాతగారు తండ్రికి చెప్తారు ఆయన వాళ్ళు అన్నారు బ్రాహ్మణులు అన్నారు లోకంలో ఎన్నో నామకరణాలు చేశాం అందరూ ఆ బిడ్డల తండ్రి ఏ పేరు చెప్తే లేకపోతే తాతగారు ఏ పేరు చెప్తే ఆ పేరు పెట్టాం ఈ పిల్లవాడికి మేము కూడా ఓ పేరు పెడదాం అనుకుంటున్నాం ఎందుకో తెలుసా ఇంత కాంతి ఏ పిల్లవాళ్ళలో మేము ఎప్పుడు చూడాల ఇదేమిటి బంగారు రంగుతో బాలసూర్యుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు కళ్ళు దిగ్గుమనేటట్టున్నాడు ఈ కాంతి ఏమిటి ఈ పిల్లాడికి అందుకని మేము ఒక పేరు పెడుతున్నాం ఈ పిల్లవాడి కాంతిని దృష్టిలో పెట్టుకుని ఈ పిల్లవాడి పేరు వసుసేనుడు అన్నారు వాళ్ళు అందుకని రెండు పేర్లతో పిలవబడ్డాడు వసుసేనుడు ఒక పేరు కర్ణుడు ఒక పేరు రెండు పేర్లతో పిలవబడి పెద్దవాడయ్యాడు అందుకుని అతడు సూర్యుడి యొక్క కొడుకు జనమేజయ మహారాజా మళ్ళీ వెనక్కి వెళ్ళండి అడిగాడు కదా మధ్యలో అసలు ఏమిటి రహస్యం ఉంది చెప్పమన్నాడు అందుకని వైశంపాయనుడు జనమేజయుడితో చెప్తున్నాడు అందుకని వాళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం ఉంది సూర్యుడి కొడుకు కర్ణుడు కాబట్టి తన కొడుకు కవచకుండలాలు పోతాయని తాను వచ్చాడు వచ్చి ఇంద్రుడు వస్తాడు జాగ్రత్తరా అని పరాకు చెప్పి వెళ్ళాడు అప్పుడు కూడా నేను నీ తండ్రిని అని మాత్రం చెప్పలేదు తల్లి ఏడిచింది కానీ ఆవిడ చెప్పలేదు తండ్రి తెలిసుండి పరాకు చెప్పాడు కానీ తాను చెప్పలేదు కారణం ఒక్కటే కారణం వివాహపూర్వ శృంగారం ఇందులో మళ్ళీ మహాభారతంలో ఒక పెద్ద చిక్కు ప్రశ్న ఒకటి ఉంది అలా వివాహపూర్వ శృంగారంలో పుట్టినటువంటి కర్ణుడు లోకకంఠకుడు అయ్యాడు కర్ణుడిని చూసుకునే దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళాడు లేకపోతే యుద్ధమే జరగదు కురుక్షేత్రం కాబట్టి సర్వ లోకనాశనానికి కర్ణుడు కారకుడయ్యాడు ఇంకొక కన్యకి కూడా పుత్రుడు పుట్టాడు సత్యవతీదేవికి కన్యాత్వమనందే కొడుకు పుట్టాడు ఆయన వ్యాస భగవానుడు ఆయన లోకమంతటి చేత నమస్కరింపబడ్డాడు ఇప్పటికీ గురు పౌర్ణమి నాడు నమస్కరింపబడుతున్నాడు మరి ఒక కన్యాగర్భం లోకనాశనానికి కారణమైతే ఓ కన్యాగర్భం లోకోద్ధరణకి ఎలా కారణమైంది అంటే చాపల్యము కన్యది కర్ణుడు పుట్టడంలో వ్యాసజననమునందు సత్యవతీదేవికి చాపల్యం లేదు కారణజన్ముడు పరాశర మహర్షి నీ వలనే పొందాలి కొడుకునని ఇచ్చేశాడంతే ఆమె ఏమి ఆమె మరులు కొనలేదు ఆమె పరాశర మహర్షిని కోరలేదు పరాశర మహర్షి కోరి ఇచ్చాడంతే నీ వలన పుట్టాలి కారణజన్ముడు అందుకు పుడుతున్నాడని చెప్పాడు వ్యామోహము స్త్రీ వైపు నుండి లేదు కాబట్టి ప్రమాదము అంకురించలేదు అందుకే వ్యాసుడు నా కొడుకని చెప్పుకోగలిగింది ఆవిడ ఆయన లోకోత్తారకుడు కాగలిగాడు వివాహపూర్వ శృంగారము ఆడపిల్ల తొందరపడడం ఆడపిల్ల దాన్ని కప్పెట్టే ప్రయత్నం చేయడం ఎప్పటికీ ఆమె జీవితంలో ఇడుములే అవి ఎప్పటికీ తీరేవి కావు తీర్పు మహాభారతం కాబట్టి తద్వ్యతిరేకంగా ఎవరూ చెప్పకూడదు పిల్లల్ని పాడు చెయ్యకూడదు నీకేం చెప్పి వెళ్ళిపోతావు జీవితాలు పాడైపోతే నువ్వే కర్త అవుతావు ఆ పాపం చుట్టుకోకుండా ఉండాలి అంటే ఉన్న విషయాన్ని ఉన్నట్టే చెప్పాలి మహాభారతంలో వ్యాసుడు ఎందుకు ఇచ్చాడో ఆ విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి తప్ప చెప్పడానికి మొహమాటం అయితే మార్చి ఇంకోలా మాట్లాడడం చాలా తప్పు అలా చెప్పకూడదు ధర్మ వ్యతిరేకంగా కాబట్టి అందుకు చెప్పాడయా సూర్యనారాయణుడు సరే ఆ తర్వాత ఇంద్రుడు రావాలి కదూ అందుకని వచ్చాడు ఆయన బ్రాహ్మణ వేషంతో వచ్చాడు ఇది దోషం ఏ తల్లి కడుపున ఏ తండ్రి కడుపున పుట్టాడో ఆ తల్లిదండ్రులే మా బిడ్డ అని చెప్పి పెంచి ఉంటే కర్ణుడు ఎలా ఉండేవాడు అన్నది అసలు ఊహకు అందని విషయం అసలు మహాభారతం అందది ఇంకా అసలు ధర్మరాజు గారు రాజే కాడిహ కర్ణుడే రాజు కర్ణుడు రాజ్యరికం చేస్తాడు పైగా ఇంకొక మాట చెప్పాలంటే యుగాంతము వరకు కర్ణుడే రాజు ఎందుచేత యుగాంతమేమి కలియుగంలో కూడా కర్ణుడు ఉంటాడు కారణం కర్ణుడు చిరంజీవి కర్ణుడి కవచకుండలాల్లోంచి అమృతం పడుతూ ఉంటుంది అమృతం పడుతుంది కాబట్టి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వెళ్ళిపోతారు కాబట్టి తప్ప కర్ణుడు వెళ్ళడు కర్ణుడు వెళ్ళడు కాబట్టి కర్ణుడే ధర్మంతో రాజ్యానికి కూర్చుంటే అసలు ద్వాపర యుగం తర్వాత కలియుగం రాదు కర్ణుడు చిరంజీవి కాబట్టి కాబట్టి కర్ణుడి కవచకుండలాలు పోవాలి ఎందుకు పోవాలో తెలుసా ఇంద్రుడు వచ్చి తీసుకెళ్ళడం బ్రాహ్మణ వేషంలో ఏమంటే అంత ఇంద్రుడు ఎంత కొడుకైతే మాత్రం అర్జునుడు బ్రాహ్మణ విషయంలో వచ్చి కవచకుండలాలు అడిగి తీసేసుకోవడం ఏమిటంటే చాలా తప్పు కదా అనిపిస్తుంది కానీ మీరు ఇంకొక కోణంలో చూడండి అమృతం స్రవిస్తూ ఉంటుంది కాబట్టి చచ్చిపోడు కానీ ఓడిపోతాడు ఖచ్చితంగా అర్జునుడి చేతిలో ఓడిపోతాడు ఎందుకంటే అస్త్ర సంపద అంతా అర్జునుడిది అస్త్ర సంపద అర్జునుడిది కాబట్టి అర్జునుడి చేతిలో కర్ణుడు ఓడిపోతాడు చిత్రసేనుడి చేతిలోనే ఓడిపోయినవాడు అర్జునుడి చేతిలో ఓడిపోడు ఓడిపోతాడు ఓడిపోయిన నాడు కర్ణుడు ఎదురుగుండానే దుర్యోధన దుశ్శాసనాదులు తెగటార్ చేస్తారు పాండవులు భీష్మ ద్రోణ అశ్వత్థామ అశ్వత్థామ చిరంజీవి భీష్మ ద్రోణాది ప్రముఖులందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత కర్ణుడు మిగిలిపోతాడు తనని నమ్ముకున్న మిత్రుడు సర్వాన్ని కోల్పోయి తొడలు విరిగిపోయి చచ్చిపోయాడు తన చిరంజీవిగా ఏడుస్తూ మిగిలిపోవడం తప్ప మరణిస్తే సుఖిస్తాడు బతికిపోతే ఏడుస్తాడు చిరంజీవిగా చిరంజీవిగా ఏడవడమా చచ్చిపోయి వీరస్వర్గానికి పోవడమా నిర్ణయించినవాడు ఇంద్రుడు బతికి ప్రయోజనం లేదు తీసేస్తున్నాను కవచకుండా వాళ్ళని కారణం ఏమిటి అధర్మ పక్షానికి వెళ్ళిపోయాడు దుర్యోధనుడి పక్షానికి వెళ్ళిపోయాడు రాదు రాసరికం తప్పెక్కడుంది మూలం కుంతీదేవి యొక్క వివాహపూర్వ శృంగారంలో ఉంది అందుకే అమృతాన్ని శ్రవించే కవచకుండలాలున్న ఇంద్రుడు తీసేయవలసి వచ్చింది అధర్మపక్షాన్ని చేరాడు కాబట్టి తీసేస్తే తప్ప అతను ప్రశాంతంగా చచ్చిపోడు అతను చచ్చిపోకుండా చిరంజీవిగా ఉంటే ఏడుస్తూనే బతకాలి అశ్వత్థామ ఎలా ఉగ్రమూర్తిగా బతుకుతున్నాడో